పదకొండవ అధ్యాయము వారు ఎరుషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బ్యాత్పగే బేతనీయ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న యొక్క గాడిద పిల్ల కనబడును దానిమీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు దానిని విప్పి తోలుకుని రండి ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మేము నడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసియున్నదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిడ ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను దానిని విప్పుచుండగా అక్కడ నిలిచియున్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు గాడిద పిల్లను ఎందుకు వీపుచున్నారని వారిని అడిగిరి అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి వారు ఆ గాడిద పిల్లను ఏసునద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుండెను అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచరి కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచరి మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును జయము ప్రభువు పెరట వచ్చువాడు స్తుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్థుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి ఆయన ఎరుషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున పన్నెండు మందితో కూడా బేతనీయకు వెళ్లెను మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను ఇది ఆయన శిష్యులు వినిరి వారు ఎరుషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్లగొట్టనారంభించి రోకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనిని తేనీయకుండెను మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల చేసి చేసితిరనెను శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాగు సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజురపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండియుండుట చూచిరి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకుని బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను అందుకు యేసు వారితో ఇట్లనెను మీరు దేవుని ఎందు విశ్వాసముంచుడి ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా